بسم الله الرحمن الرحيم اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق اقرأ وربك الأكرم الذي علم بالقلم علم الإنسان ما لم يعلم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఓ ప్రవక్త పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృష్టించాడు పఠించు నీ ప్రభువు పరమదయాళువు ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు كلا إن الإنسان ليطغى أن رآه استغنى إن إلى ربك الرجعى أرأيت الذي ينهى عبدا إذا صلى أرأيت إن كان على الهدى أو أمر بالتقوى أرأيت إن كذب وتولى ألم يعلم بأن الله يرى كلا لئن لم ينته لنسفعا بالناصية ناصية كاذبة خاطئة فليدع ناديه سندع الزبانية كلا لا تطعه واسجد واقترب ఎంత మాత్రం కాదు మానవుడు తనను తాను ఎవరి అక్కరా లేనివాడనని సర్వస్వతంత్రుడనని మితిమీరి ప్రవర్తిస్తున్నాడు అయితే చివరికి అందరూ నీ ప్రభువు వైపునకే తప్పనిసరిగా మరలిపోవలసి ఉంటుంది ఒక దాసుడు నమాజు చేస్తుంటే అతనిని నిరోధించే వ్యక్తిని నీవు చూశావా ఒకవేళ ఆ దాసుడు రుజుమార్గంలో ఉంటే లేదా భయభక్తులను బోధిస్తూ ఉంటే అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి ఒకవేళ నిరోధిస్తున్న ఈ వ్యక్తి సత్యాన్ని తిరస్కరిస్తుంటే దాని నుండి విముఖుడవుతుంటే అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి అల్లాహ్ చూస్తున్నాడనే విషయం అతనికి తెలియదా అలా ఎంతమాత్రం జరగదు అతడు గనక మానకపోతే మేము అతనిని అతని నుదుటి వెంట్రుకలు పట్టుకొని ఈడుస్తాము అబద్ధానికి ఘోర పాపానికి పాల్పడిన నుదురు అది అతడు తన మద్దతుదారుల మూకను పిలుచుకోమను మేము కూడా మా శిక్షించే దూతలను పిలుచుకుంటాము ఎంతమాత్రం కాదు అతని మాటలు వినకు సజదా చెయ్యి నీ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందు